సంకీర్తన సంఖ్య డెబ్బై రెండు పరదేశి పట్టణమునా పదుగురు నే గురుగుడుకా పరగగవరి చెడను దర బలిసిన ఎట్లాయా ఊరేలిడియతడు అలసత నూరకయుండగ నడుములా వారలు నిక్కపు గర్తల వలె నుండిన గతిని ధీరత చెడి తను జీవుడు తెలియగ నేరకయుండినా దారుని లోపల దొంగల ధర్మాసనమాయా ఒడలంతంతకు జిక్కగా నుబ్బిన రోగము సుఖమున కెడమీయక నానాటికి నేచిన చందమునా తడబడు విఘ్న పగు పట్నము కడు చెడగా మాలబాడ ఘనమైనట్లాయా పొసగగ నిదిగని అధికుడు పుక్కట కాండ్ల నందరి పసమారిచి మొదలి కర్త బాలించిన గతిని పసగల తిరువేంకటగిరిపతి నా దేహపు బురి నీ వసమై వెన్నకు బండ్లు వచ్చిన ఎట్లాయా